పల్లెవాడలోన కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి రే పల్లెవాడలోన కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి రే పల్లెవాడలోన కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి రే పల్లెవాడలోన కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు పాలుగొన వచ్చినానే గొల్లబామ మంచి పాలు పోసి నన్ను పంపు బామ మంచి పాలు పోసి నన్ను పంపు గొల్లభామ పాలుగొన వచ్చినానే గొల్లబామ మంచి పాలు పోసి నన్ను పంపు గొల్లబామ పాలుగోన వచ్చినానే గొల్లభామ మంచి పాలు పోసి నన్ను పంపు కొల్లభామ కొత్త నయ్య కృష్ణమూర్తి మా అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి మా అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి కొత్త నయ్య కృష్ణమూర్తి మా అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి కొత్త నయ్య కృష్ణమూర్తి మా అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి అత్త కోడలివైతే గొల్ల బామ నే రొక్కమిస్త తీసుకోవే గొల్ల బామ నే మిస్త తీసుకోవే గొల్ల బామ కొత్త కోడలివైతే గొల్ల బామ నే రొక్కమిస్త తీసుకోవే గొల్ల బామ అత్త కొడలివైతే గొల్లభామ నే రొక్కమిస్త తీసుకోవే గొల్లభామ రోకామున కొద్దు కృష్ణమూర్తి ఏములాడకు పంపవయ్య కృష్ణమూర్తి ఏములాడకు పంపవయ్య కృష్ణమూర్తి రొక్కామున కొద్దు కృష్ణమూర్తి ఏములాడకు పంపవయ్య కృష్ణమూర్తి రొక్కామున కొద్దు కృష్ణమూర్తి వేములాడకు పంపవయ్య కృష్ణమూర్తి రేపల్లెవాడలో మన కృష్ణమూర్తి నువ్వు ఏమి పానికొచ్చినావు కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి రేపల్లెవాడలోన కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి రేపల్లెవాడలోన కృష్ణమూర్తి నువ్వు చల్లగోన వచ్చినానే బామ మంచి సల్లపోసి నన్ను పంపు బామ మంచి సల్లపోసి నన్ను పంపు బామ సల్లగోన వచ్చినానే బామ మంచి సల్లపోసి నన్ను పంపు బామ సల్లగోన వచ్చినానే బామ మంచి సల్లపోసి నన్ను పంపు బామ కొత్త కొడలినయ్య కృష్ణమూర్తి మా అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి కొత్త కొడలినయ్య కృష్ణమూర్తి మా అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి కొత్త కొడలినయ్య కృష్ణమూర్తి మా అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి కొత్త కొడలి వైతే గొల్ల భామ నే రొక్కమిస్త తీసుకోవే గొల్ల భామ నే రొక్కమిస్త తీసుకోవే గొల్ల భామ కొడలివైతే భామ నే మిస్త తీసుకోవే భామ కొత్త కొడలివైతే భామ నే మిస్త తీసుకోవే గొల్లభామ రొక్కమున కొత్తు కృష్ణమూర్తి కొండగట్టుకు పంపవయ్య కృష్ణమూర్తి కొండగట్టుకు పంపవయ్య కృష్ణమూర్తి రొక్క కొద్దు కృష్ణమూర్తి కొండగట్టుకు పంపవయ్య కృష్ణమూర్తి రుకాము పొద్దు కృష్ణమూర్తి కొండగట్టుకు పంపవయ్య కృష్ణమూర్తి రేపల్లె వాడలోన కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి రేపల్లె వాడలోన కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి రేపల్లె వాడలోన కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి పెరుగుగోన గొల్ల భామ మంచి పెరుగు పోసి నన్ను పంపు గొల్ల భామ మంచి పెరుగు పోసి నన్ను పంపు గొల్ల వచ్చి పెరుగుగోన వచ్చినానే భామ మంచి పెరుగు పోసి నన్ను పంపు వచ్చి పెరుగుగోన వచ్చినానే భామ మంచి పెరుగు పోసి నన్ను పంపు భామ కొత్త అక్కడ అడగవయ్య కృష్ణమూర్తి మా అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి కొత్త కొడలినయ్య కృష్ణమూర్తి మా అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి కొత్త కొడలినయ్య కృష్ణమూర్తి మా అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి కొత్త కొడలివైతే గొల్ల భామ నే రొక్కమిస్త తీసుకోవే గొల్ల భామా నే రొక్కమిస్త తీసుకోవే గొల్ల భామ కొడలి వైతే గొల్ల భామ నే రొక్కమిస్త తీసుకోవే గొల్ల భామ కొడలి కొడలివైతే గొల్ల భామ నే రొక్కమిస్త తీసుకోవే గొల్లభామ రొక్కామున కొద్దు కృష్ణమూర్తి రామప్పకు పంపవయ్య కృష్ణమూర్తి రామప్పకు పంపవయ్య కృష్ణమూర్తి రొక్కామున కొద్దు కృష్ణమూర్తి రామప్పకు పంపవయ్య కృష్ణమూర్తి రొక్కామున కొద్దు కృష్ణమూర్తి రామప్పకు పంపవయ్య కృష్ణమూర్తి రేపల్లెవాడలోన కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి నువ్వు ఏమి పని కొచ్చినావు కృష్ణమూర్తి రేపల్లె వాడలోన కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి రేపల్లె వాడలోన కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి వెన్నగోన వచ్చినాని గొల్లభామ మంచి వెన్న ఇచ్చి నన్ను పంపు గొల్లభామ మంచి వెన్న ఇచ్చి నన్ను పంపు గొల్లభామా గోన వచ్చినాని గొల్లభామ మంచి వెన్న ఇచ్చి నన్ను పంపు గొల్లభామ గోన వచ్చినాని గొల్లభామ మంచి వెన్న ఇచ్చి నన్ను పంపు గొల్లభామ కొడల్నయ్య కృష్ణమూర్తి మా అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి కొత్త కొడలినయ్య కృష్ణమూర్తి మా అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి కొత్త కొడలినయ్య కృష్ణమూర్తి మా అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి అరే కొత్త కొడలి వైతే గొల్ల బామా నే రొక్కమిస్త తీసుకోవే గొల్ల బామా నే రొక్కమిస్త తీసుకోవే గొల్ల బామా అత్త గొల్ల భామ నే రొక్కమిస్త తీసుకోవే గొల్లభామ కొత్త కోడలివైతే గొల్లభామ నే రొక్కమిస్త తీసుకోవే గొల్లభామ రొకామున కొద్దు కృష్ణమూర్తి మేడార ముక్కు పంపవయ్య కృష్ణమూర్తి మేడార ముక్కు పంపవయ్య కృష్ణమూర్తి రొకామున కొద్దు కృష్ణమూర్తి మేడార ముక్కు పంపవయ్య కృష్ణమూర్తి రొక్కామున నా పొద్దు కృష్ణమూర్తి మేడార ముక్కు పంపవయ్య కృష్ణమూర్తి వాడలోన కృష్ణమూర్తి నువ్వు ఏమి పానికొచ్చినావు కృష్ణమూర్తి నువ్వు ఏమి పానికొచ్చినావు కృష్ణమూర్తి రేపల్లె వాడలోన కృష్ణమూర్తి నువ్వు ఏమి పానికొచ్చినావు కృష్ణమూర్తి పాలుగొన వచ్చినాని గొల్లబామా మంచి పాలు పోసి నన్ను పంపు గొల్లబామా రేపల్లె వాడలోన కృష్ణమూర్తి నువ్వు ఏమి పారికొచ్చినావు కృష్ణమూర్తి సల్లగోన వచ్చినాని గొల్లబామా మంచి సల్ల పోసి నన్ను పంపు గొల్లబామా రేపల్లె వాడలోన కృష్ణమూర్తి నువ్వు ఏమి పారికొచ్చినావు కృష్ణమూర్తి పాలుగొన వచ్చినాని గొల్లబామా మంచి పాలు పోసి నన్ను పంపు గొల్లబామా